కీర్తన రెండు వందల యాభై ఎనిమిది శిష్టరక్షణమును దుష్ట నిగ్రహమును సృష్టించెనొక్కవేళనే శ్రీజయంతి నాడు హరికృష్ణావతారమందినయంతలోనే పరమమునులకెల్ల భయముడిగెను దెరలి దైత్యుల గుండె దిగులు జొచ్చే నత్తరి సిరుల మించిన ఎట్టి శ్రీ జయంతి నాడు గోవిందుడు వసుదేవు కొడుకైన ఎప్పుడే గోవులు రంకెలు వేసె గొల్లపల్లెను నోవితోడగం సునికి నూరు నిండె చూడగానే చేవలు మీరిన ఎట్టి శ్రీ జయంతి నాడు నారాయణుడు భువి నరుడు తాకాగానే మేర పాండవులెచ్చిరిమేనవావిని కౌరవుల పనిదీరే కమ్మి శ్రీ వెంకటేశుడు చేరువనే మెరయగా శ్రీ జయంతి నాడు